బాహుబలి ది కంక్లూజన్ కోసం సినీ అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్ ఒక ప్రశ్నను మిగిల్చింది అదే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే మిస్టరీ రెండేళ్ల తర్వాత ఏప్రిల్ ట్వంటీ ఎయిట్న రిలీజ్ కానున్న రెండో భాగంలో ఆ ప్రశ్నకు సమాధానం లభిస్తుందని అందరి ఆతృత అంతేకాదు మాహిష్మతి సామ్రాజ్యంలో మరిన్ని విశేషాలు తెలుస్తాయనే ఆసక్తి ఈ నేపథ్యంలోనే బాహుబలి ది కి మాత్రమే బంపర్ ఆఫర్లు లభిస్తున్నాయి విషయానికి వస్తే టీవీ ఛానల్లో ఒక యాడ్ వేయాలంటే నిర్మాత డబ్బులు ఇవ్వాల్సిందే ఫ్రీగా ఎవరికి యాడ్ స్పేస్ ఇవ్వరు అందులోనూ బాహుబలి లాంటి మెగా సినిమాకు ఆడియో వేడుక జరుగుతున్నప్పుడు యాడ్ స్పేస్ ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఈ ఆడియో వేడుకలో యాడ్ స్పేస్ను ఉచితంగా ఇచ్చేస్తున్నారు ఆ బంపర్ ఆఫర్ అందుకున్నది మరెవరో కాదు బాహుబలి నిర్మాతలే నిజమండి బాహుబలి ది కంక్లూజన్ ఆడియో వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయబోయే టీవీ ఛానళ్లు కొంత యాడ్ స్పేస్ను బాహుబలి నిర్మాతలకి ఫ్రీగా ఇచ్చేశారు దీంతో పాటుగా అర కోటి రూపాయలు ఆడియో వేడుక ప్రసార హక్కుల కోసం ముట్టజెప్పడం విశేషం సో ఇన్ని ఆఫర్ల మధ్య మాహిష్మతి రాజ్య సెట్టింగ్లో ఆడియో వేడుకను అంగరంగ వైభవంగా చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి అంతకంటే ముందు ఈ నెల పదహారున బాహుబలి ది కన్క్లూజన్ ట్రైలర్ విడుదలవుతోంది మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి